Amém. का स्मरामि दयानन्दचरणं शिरसा Gracias. చేసుకోవడానికి కూడా ప్రజలు అనుభవం కావాలి దాన్ని చూసినాలి దానివల్ల నాకు ఉపయోగం లేదు పైకొచ్చి దానివల్ల నాకు ఇబ్బంది కూడా ఇక్కట్లు కూడా ఉంటాయి కాబట్టి నాకు ఇది వద్దు కావాలి అనడానికి అనుభవం కావాలి వద్దు అనడానికి కూడా అనుభవం కావాలి ఈ అనుభవం లేకుండా ఏ పూర్వకంగా అనుభవము లేకుండా వద్దు కావాలి అని ఎవరు నిర్ణయించలేదు అలా నిర్ణయిస్తే వారి కంటే మూర్ఖులు ఇవ్వడం లేదు నాస్తికులందరితో కూడా ఎప్పుడున్నా కలిసిన నేను ఏమంటానంటే ఇది లేదు అని అనుభవంతో ఖండిస్తున్నావా లేదు అని అనుభవ రాహిత్యంతో ఖండిస్తున్నావా దేనినా దేవుడు లేదు అంటే వాడు ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు ఖండిస్తున్నావా ఒక పిచ్చేవాడు చెప్తే ఆ పిచ్చేవాడు మాత్రమే నువ్వు నా దగ్గర వెళ్ళవేస్తున్నావా నేను నేను స్వామితో ఉన్నాను నిజంగా దేవుడు లేదు అని నేను నిజంగా అనుభవించానండి అంటే వాడు జ్ఞాని ఎందుకని ఉపనిషత్తులు కూడా నిజంగా నాస్తికుడు కనుక దేవుడు లేని జనాన్ని అనుభవించగలిగాడు అని అంటే వారి జ్ఞానం ఉండదు దేవుడు స్వామి ఇలా ఉద్యోగంగా నాస్తికుడు దేవుడు లేని జనాన్ని అనుభవించాడు అని అంటే బాగా ఆలోచించండి దేవుడు అంటే మన దృష్టిలో ఒక విగ్రహం కానీ వారి దృష్టిలో విగ్రహం కాదు స్వరూపమే వారు విచారణ प्राप्ति अधिक निवारणयो अलौकिक उपाय यो वेद वेदयति सवेद వేదము అనే దానికి చాలా అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు మనకు ఇష్టమైన దాన్ని పొందడానికి ఉపాయాన్ని చెబుతుంది ఇష్టం లేని దాన్ని తప్పించుకునే దానికి ఇష్టం లేని దాన్ని తప్పించడానికి కూడా ఉపాయం చెప్తుంది అయితే ఈ ఉపాయం చెప్పేటువంటి ఈ ఉపాయాన్ని బోధించేటువంటి గ్రంథం ఏంటి అలౌకిక ఉపాయ అంటే అది ఈ లోకంలో దొరకబడేటువంటి విషయం కాదు అలౌకికమైనటువంటి ఉపాయం అంటే దాన్ని మన ఋషులు తపస్సు ద్వారా సాధించారు ఈ భూమిలో నుంచి వెతికి తీయడము లేకపోతే ఆకాశంలో తీసుకురావడము katika a la భారతలో ఈ ఎక్కిష్టమే ఇది నాకు ఇష్టము చిచి ఇది అయిష్టమైనటువంటి భేదము తారతమ్యాలు ప్రకృతిలో లేవు కానీ ఇష్టము అయిష్టము అనేటువంటిది ఒక బుద్ధి కలిగినటువంటి జీవుడు వర్ణించుకుంటాడు ఒక ఆవు కాకరకాయ తీసుకుంటే తినదు అది కూడా అందుకు పక్కన తప్పుకుంటుంది దాని దగ్గరికి వేపాకులు కట్టపట్టుకున్నారనుకోండి పక్కన తప్పుకుంటుంది అదే మీరు తోటకూర పట్టుకున్నారనుకోండి నుంచి అక్కడ దాటే కాదు అరటికలు పట్టుకున్నారనుకోండి ఇలా ఎదుర్కొంటుంది మీరు కారణం ఆవులో కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి చీమకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి ఎలాగా ఉప్పు కళ్ళు పెట్టండి में भी किसी ने कार्य धर्म परिवर्तन केवल मनुष्य के कार्य कुत्ते को बोले ఉపయోగించి దాన్ని చక్కగా విశ్లేషించి మీరు జీవుడు నాకు ఇష్టము ఇది ఉంటే హ్యాపీగా ఉంటాననుకుంటున్నాడు అబ్బా ఇది నా నుండి నేను సంతోషంగా ఉంటాను ఇది అయిష్టం నాకు ఇది నా మీద ఇది తప్పకుండా का इच्छा ఉన్నాయన్నారు మరి వాటి ఇష్టాయిష్టాన్ని అది పొందడానికి వాటికి వేదం ఏం లేదు కదా మరి మనిషి ఒక్కరికే వేదం ఎందుకు కావాలి మరి పాముకి కుక్కకి చీమకి ఆవుకి బలికి గోకి గొడ్డు అన్నిటికీ ఇష్టాయిష్టాలు ఉన్నాయి మనిషికి కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి మరి వాటికి ఇష్టాయిష్టాలు మనిషికి ఇష్టాయిష్టాలు ఉన్నప్పుడు పెట్టుకున్నది చీమ పంచదార కనుకలు పెట్టుకొస్తుంది అంటే చీమ యొక్క ఇష్టాయిష్టం దాని యొక్క ఆహారం వరకే ఆవు యొక్క ఇష్టాయిష్టాలు దాని ఆహారానికే పరిమితం ఈ లోకంలో ఏ జీవికైనా సరే తన ఇష్టాయిష్టాలకి పైదేసింది ఆహారము నిద్ర మైథునము వీటి వరకే వాటి పరిమితం una దుప్పటి వద్దు ఈ దుప్పటి కావాలి ఈ తలగడ ఈ తలగడ కావాలి చెప్పుల్లో ఇష్టాయిష్టాలు అంటే మనిషి యొక్క ఇష్టాయిష్టాల పరిధి విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ పోతుంది కానీ మిగతా జీవరాశుల యొక్క ఇష్టాయిష్టాలు చూస్తే కేవలం కడుపు వరకే ఉంది కానీ మనిషి యొక్క ఇష్టాయిష్టాలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎక్కడిదాకా వెళ్ళింది బుద్ధిని కూడా దాటిపోయింది అంటే ఈ మనిషి దేన్ని కోరుకుంటున్నాడంటే లోకంలో సుఖాన్ని కోరుకోవట్లేదు వ్యక్తుల నుండి సుఖాన్ని కోరుకోవట్లేదు దేశం నుండి సుఖాన్ని కోరుకోవట్లేదు కాలం నుండి సుఖాన్ని కోరుకోవట్లేదు ఒక పదార్థం నుండి సుఖాన్ని కోరుకోవట్లేదు ఒక వ్యక్తి ఒక మనిషి ముందు మేధావిగా సుఖాన్ని వెళ్ళిళ్ళ కోరుకుంటున్నాడు సర్వత్రా కోరుకుంటున్నాడు వెళ్ళిళ్ళప్పుడు నిజమైన ఆనందం కావాలి అంటే ఈ లోకంలో ఒక ప్రశ్న మీ అందరికీ ఏంటంటే ఉపనిషత్తు ఒక ప్రశ్న వేస్తుంది ఈ లోకంలో మీరు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఉంది భర్తన అసలు చాలా సాటిస్ఫైడ్ అసలు నాకు ఏమీ అక్కర్లేదు హాయిగా ఉన్నాను అనిపించగలిగే అనుభవాన్ని ఈ లోకంలో ఏమిస్తుంది ఒక ప్రశ్న వేసుకోమంటారు ఎంత ఆలోచించ వేస్తుంది అని మన ఆలోచించాలి మనం మన విచారణ చేయాలి డబ్బుంటే ఇంకొకటి ఉంటే బాగుందేమో ఇల్లు ఇంకొకటి గది ఇలా ఉంటే అలా ఉంటే బాగుందేమో ఏదైనా సరే బాగా ఆలోచించండి ఈ లోకంలో ఏది వచ్చినా ఒకవేళ భర్త వచ్చారనుకోండి మీకు చాలా బాగుంటుంది భర్త ఓ నెల దాకా భర్త చాలా బాగా కనిపిస్తాడు తర్వాత నుంచి మా కొద్దిగా ఇలా ఉంటే బాగుండేమో నా మాట మొదలైన దాకా ముందు ఏంటంటే ఆశ్రమానికి వస్తారు ఫస్ట్ టైం అక్కడికి వచ్చి ఎటువంటి ఆహ్లాదంగా అమ్మవారు చక్కగా ఇది విద్యార్థులు గోవులు అక్కడ మనుషులు పూజ అర్చన అన్ని అసలు వాళ్ళు వచ్చినటువంటి అరగంట గంటలో వాళ్ళకి ఎంతో ఎక్కడికో వెళ్ళిపోయింటారనమాట అందుకని నేను ఏమంటానంటే ఆశ్రమానికి వచ్చి అరగంట గంట ఉందండి తర్వాత ఉండదు వెళ్ళిపోతుంది ఎందుకని అరువు పెరిగిపోతుంది అలా గంట తర్వాత చూసి చూసి చూసి మెల్లగా అక్కడే ఉంది ఇక్కడే ఉంది మొదలవుతుంది అనమాట మనిషి బుద్ధి ఆగదు ఇంకా వెళ్ళాలి అది చేసిన తర్వాత ఆగదు ఇంట్లో కొద్ది పెట్టాలి ఇలా ఎదగాలి ఎదగాలి ఎదగాలి చూడాలి చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనే ఆరాటం ఆ వెంపర్లాటకం ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మనిషి అయితే శాస్త్రం ఒక ప్రశ్న ఏమంటుంది ఈ ప్రపంచంలో ఈ ఆరాటము ఈ పోరాటము ఈ వేటాడటం అనేటువంటి లక్షణాలు అనుభవమైన శాశ్వత నిలయ లోకంలో ఒకటి చెప్పండి శాశ్వతమైన అనుభవం ఒకటి చెప్పండి లోకంలో లేదు కాబట్టి నాకు శాశ్వతంగా సుఖం ఇచ్చేది లోకంలో ఏమీ లేదు ఇస్తాయి భార్య కొద్దిగా సుఖాన్ని ఇస్తుంది భర్త కొంత సుఖాన్ని ఇస్తారు తల్లిదండ్రులు కొంత సుఖాన్ని ఇస్తారు పిల్లలు కొంత సుఖాన్ని ఇస్తారు ప్రతిదీ లోకంలో కొంత కొంత సుఖాన్ని ఇస్తుందేమో కానీ శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వగలిగే వద్దు ఈ లోకంలో ఒక్కటి చూడండి లేదు కానీ మన శాస్త్రం ఉంటుంది మనిషి కోరుకునేది శాశ్వతమైన సుఖం కదా వాడు కోరుకున్నాడు అని అంటే ఈ లోకంలో ఉండే అన్నింటినీ చూసి నాకు అల్పమైనటువంటి సుఖాలు శాశ్వతమైనటువంటి కావాలనుకున్నప్పుడు ఆ శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలిగే ఏమవుతుందా నీది కనుకనే వాడికి కూడా ఆలోచన కలిగింది అది అంటే ఆయన అంటారు ప్రత్యక్షేమాను నిత్యావా ఎక్కువ పాలో విద్యతే ఏమని విధంగా ఏదైనా తస్మాత్ వేదోక్త వేదత అంటారు శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు బాహ్యంగా